కీర్తన నాలుగు వందల నాలుగు ఎరగడు పరసుకమీశ్వరా నీ మాయ నిర్విచారముల దాకా అతిహేయములో నడరు వరాహము అతిహేయము సుఖమని తలచూ మతి సంసారంబే మరిగిన యాతుమ పతిలేనిదిదే పరమని తెలియు పొరి విషయములోన పొడమిన కీటము అరిది విషమ తీపని తినును పరగయోని సంభవగు దేహాతుమ పెరిగి అందుకే ప్రియపడును ఇంతేసి నిన్నియు నెరిగిన ఈ ఆతుమ అంతరాత్మా నీవని తలచి ఇంతట శ్రీ వెంకటేశ్వరా నిన్నే రంతుల శరణని రక్షించవే